श्रीमान्वेङ्कटनाथायै पञ्चे श्रीवेदान्ता चाज्यवयो मे सनिधत्तां सदा श्रुतिः जयस्या सद्वान्तविद्वंसनोदयः प्रभावान् सीतया देव्या परमव्योमभास्करः జై జయ మహావీర మహాధీర ధౌర్య దేవాసుర సమర సమయ సముచితనిఖిల నిర్జల నిర్ధారిత నిరవధిక మహాత్మ దశవదన నమిత దైవత పరిషత్ అభ్యర్థిత దాశరథి భావ దినకర కుల కమల దివాకర దివిషదధిపతిరణ సహచరణ చతుర చతుర దశరథ చరమరణ విమోచన ఓ కుమార భావ కంచిత కంచుకిత కారణాకార కౌమారకేడి గోపాయిత కౌశికాధ్వర రణాధ్వర ధుర్య భవ్య దివ్యాత్ర బృందవందిత ప్రణత జన విమత విమతన దుర్లలిత దోర్లలిత తనుతర విచిక వితాడన వికటిత విచరారు చరారు తాటకా తాటకేయ ಜಡಕಿರಣ ಕಟಲಕರ ಗಟಿಲ ನಟಪತಿ ಮಕುಟ ಕಟ ನಟನ ಪಟು ಬಿಗುದ ಸರಿ ದತಿಬಹುಳ ಮಧುಗಳನ ದಲಿತ ಪದ ನಳಿನ ರಜ ಉಪವಿದ್ಯುತ ನಿಜ ವೃಜಿನ ಜಗದು ಕೊಲ ತನು ವಿಚಿರ ಪರಮ ಮುನಿವರ ಯುವತಿನುತ ಕುಶಿಕ ಸುತ ಕಥಿತ ವಿಜಿತ ನವ ವಿವಿಧ ಕಥ ಮೈಥಿಲ ನಗರ ಸುಲೋಚನಾಲೋಚನ ಚಕೋರ ಚಂದ್ರ ಖಂಡ ಪರಶು ಕೋದಂಡ ಪ್ರಕಾಂಡ ಖಂಡನ ಶವುಂಡ ಭುಜದಂಡ चण्डकरकिरण मण्डलबोधित पुण्डरीगवनरुचि वृन्धाक लोचन मोचितजनकङ्कातङ्कः परिषतनिखिल नरपतिवर्ण जनकुसुचविषरण समुचितकरतलः शतकोटिशतगुण कठिनपरसुधर मुनिवरकरृ दुरवनमध वनिज धनुकर्षण प्रकाशित पारमेष्ट्रतुहरशिखरे कन्तुकविशिमुख जग धरुन्तु चितहरिदन्त दन्तुरोदन्त दशवदन कुशल दशशत ದುಹಿತುರ್ಪಚ ತಟವಿಹರಣ ಸಮುಚಿತ ಕರತಲ ಶತಕೋಟಿ ಶತಗುಣ ಕಠಿಣ ಪರಸುಧರ ಮುನಿವರ ಕರದು ದುರವನ ಮತ ವನಿಜ ಧನುರಾಕರ್ಷಣ ಪ್ರಕಾಶಿತ ಪಾರಮೇಷ್ಟ್ಯ ಕ್ರತುಹರ ಶಿಖರಿ ಕಂತುಗ ವಿಹೃತಿ ಮುಖ ಜಗದರುಂತುದ ಜಿತಹರಿದಂತ ದಂತುರೋದಂತ ದಶವದನ ನಮನ ಕುಶಲ ದಶಶತ ಭುಜಮುಖ ನೃಪತಿ ಕೊಲುರು ಜರ ಜರಭರಿತ ಮೃದುತರ ತಟಾಕ ತತ್ಪಿತ ಪಿತೃಕ ಭೃಗುಪತಿ ಸುಗತಿ ವಿಹತಿ ಗರನತ ಪರಿಧಿ ಸುಪರಿಗ ಅನಿತ ಭಯ ಮುಷಿತ ಕೃತಿಯ ಪಿತೃವಚನ ಪಾಲನ ಪ್ರತಿಜ್ಞಾವಜ್ಞಾತ ಯವ್ವರಾಜ್ಯ ನಿಷಾದ ರಾಜ ಸೌಹೃದ ಸೂಚಿತ ಸೌಶೀಲ್ಯ ಸಾಗರ ಭರದ್ವಾಜ ಶಾಸನ ಪರಿಗೃಹೀತ ವಿಚಿತ್ರ ಚಿತ್ರಕೂಟಗಿರಿ ಕಟಕ ತಟ ರಮ್ಯಾವಸತ ಅನನ್ಯ ಶಾಸನೀಯ ప్రణత భరత బకుటకట సుఘటిత క్రియాభిషేక నిర్వర్తిత సర్వలోక యోగక్షేమ పిహిత విహిత దురిత వలవసన తనయ బలి బుగరుగతి సదవతశయన తృణసకల పరిపతన భజత గీత సకల సురమురివర బహుమత మహాత్ర సామర్థ్య ಸುರಮುರಿವರ ಬಹುಮತ ಮಹಾಸ್ತ್ರ ಸಾಮರ್ಥ್ಯ ಗೃಹಿನಗರ ಬಲಮತನ ದುರಾರಕ್ಷ ಶರಲಕ್ಷ ದಂಡಕಾ ತಪೋವನ ಜಂಗಮ ಪಾರಿಜಾತ ವಿರಾದ ಕರಿಣ ಶಾರ್ದೂಲ निलुवितबहुपलमखकलपर जनिचर मृगमृदयारम्भसंभृत क्षीरमृदनुरोधय त्रिशिरशिरश्चियतिमिरनिरासवासरकरय दूषणकलनिधि शोषणतोषित ऋषिगणघोषितविजयघोषणय खरतरखरतरु खण्डन कण्डपवनय द्विषप्तरक्षसहस्रनळवन विलोलन महाकळभ असहायशूर अनपाय सारद महित दृढतर परिरम्भण विभव विरोपितविकटवीरप्रणः मारीच परिकर्मित निर्भर निर्भरदर्भाकरणः विक्रमय शोलाभविक्रीतजीवित गृधराजदेश अवन्द्य महिम मुनिजन भजन मुषित हृदय कलुष साक्षिभूतः भञ्जनतनयभावुकभाषित रञ्जितसृतय तरणिसुतशरणागति परतन्त्रीकृतस्वातन्त्र्यय दृढघटितकैलासकोटिविकटकुन्दुविकङ्काळकूट दूरविक्षेपदक्ष दक्षिणेतरपादाङ्गुष्टतर चलत विश्वस्त सुखदाशय अतिपितुल बहुविटपि गिरिधरणि विवर युगपतुदय विवृधचित्रपुङ्ग वैचित्र्याय विपुलबुजशैलमूलनिबिडनिपीडित रावणरणरण चतुर कपिकुलपतिहृदय विशालशिलातल दारण दारुणिलीमुखय अपारपारावार परिधापरिवृत परपुरपरथित दगदगन जवन पवन भवकपिवर परिष्वङ्गभावित सर्वस्वदान अहितसहोदर रक्ष నిర్విధ సచివ విప్రలంబ సమయ సంరంభ సముద్రం విత సర్వేశ్వర భావ సకృత్ప్రపన్న జన సంరక్షణ దీక్షిత వీర సత్యవ్రత ప్రతిశయన భూమికా భూషిత పయోధిపుడిన ప్రళయతికి పరుష విచిక శిఖాశోషిత కూపారవారిపూర ప్రబల రిపు కలహ కుతుక చటుల కపికుల కరతల తులిత శత గిరినికర సాధిత సేతుపత సీమ సీమంతిత సముద్ర మృతగతి తరుమృగ వరూధిని నివృద్ధ లంకావరోధ వేపతులాస్యలీలోపదేశ దేశిక ధనుర్జాఘోష ಗಗನಚರ ಕನಕ ಗಿರಿ ಗರಿಮ ಧರ ನಿಗಮ ಎರಿದ ಗರುಡ ಗರುಡ ನಿಲಲವ ಗಡಿತ ವಿಷವದನ ಶರಕದನ ಅಕೃತರ ವನಚರ ರಣಕರಣ ವೈಲಕ್ಷ ಕೂಡಿತಾಕ್ಷ ಬಹುವಿಧ ರಕ್ಷೋಬಲಾಧ್ಯಕ್ಷ ವಕ್ಷ ಕವಾಟ ಪಾಟನ ಪಟಿಮ ಕಾಟೋಪ ಕೋಪಾವಲೇಪ ಕಟುರಟದಟನಿಟಂ ಕುತುಚಟುಲ ಕಠೋರ ಕಾರ್ಮುಖ ವಿಶಂಕಟ ವಿಶಿಕ ವಿತಾಡನ ವಿಕಟಿತ ಮುಕುಟ ವಿಹ್ವಲ ವಿಶ್ರವಸ್ತನಯ ವಿಶ್ರಮ ಸಮಯ ವಿಶ್ರಾಣನ ವಿಖ್ಯಾತ ವಿಕ್ರಮ ಕುಂಭಕರ್ಣ ಕುಲಗಿರಿ ವಿದಳನ ದಂಭೋಳ್ಭೂತ ನಿಶಂಕ ಕಂಕಪತ್ರ అభిచరణ అభిచరణభుతవ పరిచరణ విఘటన సరభస పరిపతద పరిమిత కపిబల జలదిల హరి కలకల రవ కుపిత భగవరిద విఘనన కృనుజ సాక్షిక రాక్షస ద్వంద్వయుద్ధ అప్రతిద్వంద్వ పౌరుష త్రయంబక సమధిక ఘోరాస్త్రాడంబర సారథి హృతరత సత్రప చాత్రవ సత్యాపిత ప్రతాప కితకరకతలవన దశముఖ ముఖ దశక నిపతన పునరుదయ దరగణిత జనిత దరతరళ హైహయనయన నడిన వనరుచి ఖటి विकसित विपसित सुरथ रुकुसुम विकसित सुरभित रथबथ अखिल जगदधिक भुज बल वर बल दशलपन लपन दशक लव जनित कदन परवश रजनिचर युवती विलपन वचन सम विषय निगम शिखर निखर मुखर मुखमुनि वर परिपणित अभिगत शतमक भूतवक पितृपति निरति वरुण पवन धन गिरीश मुख पुरपति नुति मुदित मति विधि विदित कथित निज विभव जल विप्रशत लभ विगत भय विभुत विभोजित वी ಇದರೇ ಚಯನ ಚೈತ ವಾನರ ಪ್ರಥನೋಘಹಯ స్వతమయ విఘటిత సుఘటయ సుఘటిత సగదయ సగధర్మచారిణీక విభీషణ వశంవతీకృత లంకైశ్వర్య నిష్పన్న కృత్య నిష్పన్నకృత్య పుష్పకర వసగతి గోష్పదీకృత గగనార్ణవ ప్రతిజ్ఞార్ణవతరణ భరత మనోరథ సంహిత సింహాసనాధిరూఢ స్వామిన్ రాఘవ సింహ ಹಾಟಕ ಗಿರಿಕಟಕ ಲಡಕ ಪಾದಪೀಠ ನಿಕಟ ತಟಪರಿ ಲುಟಿದ ನಿಖಿಲ ನೃಪತಿ ಕಿರೀಟ ಕೋಟಿ ವಿವಿಧ ಮಣಿಗಣ ಕಿರಣ ನಿಖರ ನೀರಾಜಿತ ಚರಣ ರಾಜೀವ ದಿವ್ಯ ಭೌಮ ಅಯೋಧ್ಯಾದಿ ದೈವತ ಪಿತೃವದ ಕುಪಿತ ಪರಸುಧರ ಮುನಿವಿಹಿತ ನೃಪಹನನ ಕದನ ಪೂರ್ವಕಾಲ ಪ್ರಭವ ಶತಗುಣ ಪ್ರತಿಷ್ಠಾಪಿತ ಧಾರ್ಮಿಕ ರಾಜವಂಶ ಶುಭಚರಿತ ರಥಭರತ ಗರ್ವಿತ ಗರ್ವ ಗಂಧರ್ವ ಯೂತ ಗೀತ ವಿಜಯ ಗಾಥಾಶತ ಶಾಸಿತ ಮಧುಸುತ ಶತ್ರುಘ್ನ ಸೇವಿ ಪರಿಗೃಹೀತ ಕುಶಲವ ಪರಿಗೃಹೀತ ಗಾಥಾ ವಿಶೇಷ ವಿಧಿವಶ ಪರಿಣಮಧರ ಬಡಿಸಿ ಕವಿವರ ರಚಿತ ನಿಜ ಚರಿತ ನಿಬಂಧನ ನಿಶಮನ ನಿರ್ವೃತ ಸರ್ವಜನ ಸಮ್ಮಾನಿತ శ్రీరనుపస్థాపిత విమానవర విశ్రాణన ప్రీణిత వైశ్రవణ విశ్రావిత యశ ప్రపంచ పంచతాపన్న మునికుమార సంజీవనామృత త్రేతాయుగ ప్రవర్తిత కార్తయుగ వృత్తాంత అభికల బహుసువర్ణ హయమక సహస్ర నిర్వహణ నిర్వర్తిత నిజ వర్ణాశ్రమ ధర్మ సర్వకర్మ సమారాధ్య సనాతన ధర్మ సాకేతన జనపద జనిధనిక జంగమ చరితర జంతుదాత దివ్య గతిదాన దర్శిత నిత్య నిశ్చీమ వైభవ భవత భవతపన తాపిత జన భద్రారామ శ్రీరామభద్ర నమస్తే పునస్తే నమ నమస్తే పునస్తే నమ చతుర్ముఖేశ్వరముఖై పౌత్రాది శాలినే नमस्सीतासमेताय रामाय गृहमेधिने कविकतकसिंहकथितं कठोरसुकुमार गुम्भगम्भीरम् भवभयमेष जमेतत् पठत महावीर वैभवं सुधियकार कवितार्चिकृसिंहाय कल्याणगुणचार्ये श्रीमते वेङ्कटेशाय वेदान्तगुरवे नमः